ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీకృష్ణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఓం సహనావతి సహనభునక్తి సహ వీర్యంకరవాహి యస్మినాభీతమస్తు ఓం శాంతి शांति शांति स एष इह प्रविष्ट एकस्व विषय विषयत्व दीपवत इति चेत ना అపరమ అంటే ఆత్మ ఆత్మ అంటే నేను నేను అనేది ఆత్మగా స్వీకరించండి నేను అంటే మామూలుగా ఒక్క దృష్టితోటి నేను అని దేహాన్ని సూచించి నేను అని ప్రకారం సర్వస్వమును నేను చికింపబడనే స్థితిని అలానే కాల్ు అలానే అర్థభాష్యంలోనే నోడని కాల్ు ఈ వస్తువుల కొరకు మోషన్ నేను అనుభవాలను చూస్తున్న పెర్ లాక్ష ఆత్మను కదా అంటే అహాసి ఈ అనుభవాలే ఏ నేనో అనే అనుభవమే దుఃఖం దుఃఖమే కాల్గును కాల్గును ఇప్పుడు మీ ఇక్కడ ఇక్కడ నేనుకి దుఃఖం దుఃఖం అంటే ఒక ఒకనొక మానసిక స్థితి mental state state of mind దుఃఖమన్నా సుఖమన్నా స్టేట్ ఆఫ్ మైండ్ అది వచ్చిపోయేటువంటి స్టేట్ కానీ స్థిరంగా ఉండేటువంటి స్టేట్ అని కాదు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఇప్పుడు ఈ నేనుకి స్టేట్ ఆఫ్ మైండ్ దుఃఖము దుఃఖమనే మానసిక స్థితికి రెండు ఒకటే ఒకటేమంటారా లేక రెండు వేరు వేరు అధికరణముగా అధికరణం అంటే లోకరణం నేను అనే అనుభవము కలదు ఈ దుఃఖం అనేది ఎప్పుడు కూడా ఈ నేను అనే అనుభవముతోటి నేను అనే అనుభవం ఏది కలదో ఆ నేను దానికి తెలుస్తూ ఉంటుంది దుఃఖం అనేది ఎప్పుడు కూడా తెలుస్తూ ఉంటుంది దుఃఖం తెలియబడే నేను తెలుసుకునే తత్వం తెలుసుకునే వాడు అలా దాన్ని పురుషుడి కింద లేదు మగవాడు ఆడలేదు కాదు నేను అనేది తెలుసుకునే తత్వం the category which always know ever know నేను అనేది ఎన్నటికీ తెలియబడేది కాదు సరిపడా తెలుసుకునేది మాత్రమే నేను దుఃఖము సుఖము అన్నవి మానసిక శిక్షలు మనస్సులో నిర్మాణంతో ఉండేటువంటి స్థితులు బాహ్యమైనటువంటి పరిస్థితులను బట్టి మనస్సులో సుఖ నిర్మాణం ఇప్పుడు బాహ్యమునందు సుఖ హేతువు ఉన్నప్పుడు మనస్సులో సుఖ నిర్మాణం కాకూడదు అంటే ఎలా అనుకుంటుంది సహజమైనటువంటి స్థితి కదా మైండ్ ఫాలోస్ గ్లాస్ మనస్సుకి కొన్ని నియమాలు ఉంటాయి దాని ప్రకారం అది నడుస్తూ ఉంటుంది బాహ్యంలో దుఃఖిస్తుంది బాహ్యంలో లేదు నాకు కొంచెం తేడా ఉంది కదా Our book is not వాక్యంలో దుఃఖ పేరు ఉన్నప్పుడు మనస్సులో దుఃఖం కలుగా రాదు అంటే అది దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ ఇప్పుడు కూడా న్యాచురల్గా ఉండాలి ఇప్పుడు uh, మీకు రిలిజియన్కి స్పిరిచువాలిటీకి మౌలికమైన రిఫరెన్స్ ఏంటంటే రిలీజియన్లో వర్చ్యూని వర్చ్యూ అంటే ఒక సద్గుణమును ఎన్ఫోర్స్ చేస్తున్నారు నువ్వు ఆ సద్గుణమును కలిగి ఉండలేను వర్చ్యూని మీరు ఎన్ఫోర్స్ చేయలేదు వర్చ్యూ అన్నది వాట్ ఎవర్ ఈజ్ ఎన్ఫోర్స్ ఇది నాట్ ఏ వర్చ్యూ అట మీకు ఎదరవాడి సొమ్ము కొట్టేయాలని ఉంటుంది కానీ మీరు పాపం వస్తుందేమో అని ఆ చేయకుండా ఉంటారు మీ సెట్ virtue it is not work enforce చేసినది వర్చ్యూ కాదు వర్చ్యూ ఏంటంటే you naturally you follow a particular principle that is virtue religion ఏం చేస్తాడంటే ఇవి ఇతరుల సొమ్ము అపహరించినట్లయితే నీకు పాపం వస్తుంది పాపం వచ్చినప్పుడు నువ్వు నరకానికి పోతావు అక్కడ నరకంలో ఎవరు ఎవరో వాళ్ళు వాళ్ళకి ఎంకర్లేమో నేను కొడతాలతో కొడతాను అంటే వీళ్ళు భయపడి లోకల్ గా పోలీసుకి భయపడినట్టుగా యమకంకరులకు భయపడి వీడు ఇతరుల సుమారు అపహరించడం మానేసి తన ఉత్తంతుల్లో కూర్చుంటాడు అది నాకు వర్చ్యూ వర్చ్యూ అంటే ఇట్ మస్ట్ ఇది న్యాచురల్ నాన్ వైలెన్స్ ఉందనుకోండి నాన్ వైలెన్స్ కూడా యూ షుడ్ నాకు impose it upon yourself and try to make it virtue you understand non violence యొక్క విశిష్టత అది అత్యంత సహజమైన స్థితి ఇతర ప్రాణులకు మనం హింసను కలిగించరాదు అనేటువంటి ఆ సెన్సిటివిటీ ఇతర ప్రాణుల యొక్క సుఖ దుఃఖముల కదా చాలా లోతైనటువంటి సెన్సిటివిటీ అది మీలో ఉండి మీరు హింస చేయకుండా ఉంటారు అది వస్తువు కాబట్టి కాబట్టి బాహ్యమునందు హేతు సుఖమునకు హేతు ఉన్నప్పుడు మనస్సులో సుఖము నిర్మాణం అవుతుంది వాక్యంలో హేతు దుఃఖ హేతు ఉన్నట్లయితే మనస్సులో దుఃఖము నిర్మాణం అవుతుంది కాబట్టి మనస్సులో సుఖ దుఃఖాలు నిర్మాణమే కాకూడదు అనేది అంత అసహజమైన విషయం అదే కానీ మరొకటి కాదు తర్వాత మహాత్ములకి మనస్సులో సుఖ దుఃఖాల నిర్మాణం కావు అని కూడా నేను అనుకోకూడదు వాటి ముందు తగినంత హేతు ఉన్నట్లయితే సుఖ దుఃఖములు నిర్మాణం అవుతాయి అయితే సంసారానికి మహాత్ములు వితారించ అంటే సంసారానికి నిర్చుతానికి లోఖకి ఏదు ఉండొచ్చ అంటే ఏది భావస ఉండకపోదు ఏదు తారకల సత్యా జ్ఞానం యోగయమైన ఏదు ఉండొచ్చలా చేత్వ భాస ఉండతాడు ఇప్పుడు నేను పుట్టాను ఈ రోజు నేను పుట్టాను అంతా అదేదే ఉంది అని ఏదు భాసే కదా ఏదు ఆత్మ అంటే ఏదు కాదు కానీ అజ్ఞానం చేత మీరు హేతువుగా స్వీకరిస్తారు దాన్ని హేత్వాభాస అంటారు కాబట్టి హేత్వాభాస వల్ల కూడా సుఖ దుఃఖములు సంసారం మధ్య నిర్మాణం అవుతూ ఉంటాయి మహాత్ములకు అలా నిర్మాణం కాదు ఉదాహరణకి ఎవరైనా దేహత్యాగం చేశారనుకోండి సంసారాలు భూరు భూరుమని విలపిస్తారు అది హేతువుగా స్వీకరిస్తారు మహాత్ములు అలా హేతువుగా స్వీకరించారు మహాత్ముల దృష్టిలో ఎవరో వాళ్ళు దేహత్యాగం చేయడం అనేది అది దుఃఖహేతువు కాదు కాదు కాబట్టి హేతువు ఉన్న సంసారానికి మహాత్మునికి తేడా ఏంటంటే హేతువు ఉన్నప్పుడు హేతువు లేనప్పుడు కూడా సంసారానికి సుఖ దుఃఖాలు నిర్మాణం అవుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ మనస్సు చాలా చంచలముగా చాలా చలనంతో కూడి పైకి యోయో అంటారు యోయో లాగా ఉంటుంది సంసారం యొక్క మనస్సు అదే మహాత్ములు లేకపోతే వివేకవంతుల యొక్క మనస్సు తగినంత హేతువు ఉన్నప్పుడు మాత్రమే సుఖ దుఃఖములను నిర్మాణం చేసుకుంటుంది లేటప్పుడు శాంతావస్థలో ఉంటుంది మనస్సు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనస్సు ఎందు సుఖ దుఃఖములు ఉన్నప్పుడు నేను సుఖమే దుఃఖమే అవుతానా ఇదంతా మీమాంస ఈ మీమాంస మనం చేస్తూ ఉన్నాము ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే మనస్సులో సుఖ దుఃఖములు ఉంటే నేను సుఖమే దుఃఖమే ఎందుకు అవుతాను నేను సుఖమే దుఃఖమే అవను నేను నేను మనస్సు నా మనస్సు కూడా అనదు నా మనస్సు అనేది కూడా ఉంది అధ్యాసమే సూపర్ నేను మనస్సు సో నేను ఉన్నాను అనుభవ స్వరూపుడనై నేను ఉన్నాను ఇదిగో మనస్సు ఈ మనస్సులో ఇప్పుడు సుఖము కలదు ఈ మనస్సులో ఇప్పుడు దుఃఖము కలదు అని తెలుస్తూ ఉంటుంది కాబట్టి మనస్సు యొక్క సుఖ దుఃఖములను బట్టి ఆత్మస్వరూపము ఎందు సంసారత్వము లేదు అది సిద్ధాంతం అయితే ఇక్కడ ఏమంటాడంటే ఇప్పుడు తెలుసుకునేది నేను తెలియబడేది కూడా తెలియబడేది మనస్సు కాబట్టి సుఖ దుఃఖములు విషయము నేను విషయి కాబట్టి ఎందు సంసారము లేదు అది వేదాత్మ యొక్క సిద్ధాంతం సాత్వికులు ఏమంటారంటే తెలియబడేది కూడా నేనే మనస్సు సుఖ దుఃఖములతో కూడి ఉంది ఏదైతే కలదో అది కూడా నేనే తెలుసుకునేటువంటిది కూడా నేనే అంటే విషయము విషయి రెండు కూడా నేనే ఏకస్య విషయ విషయత్వం లేకపోతే విషయ విషయ విషయత్వం దీపవతి ఒకే తత్వము తెలియబడేది అది తెలుసుకునేది దీపము వలె దీపం ఏం చేస్తుందంటే ఇతర ప్రకాశము అనే సందర్భంలో చూసుకుంటే దీపము ఇతరమును ప్రకాశింపజేస్తుంది తను కూడా ప్రకాశిస్తుంది కాబట్టి దీపము ప్రకాశింపజేసేదా ప్రకాశించేదా అని అడిగితే దూనో రెండు కూడా అలాగే ఆత్మ చైతన్యము ఆత్మ తెలుసుకునేదా తెలియబడేదా అంటే రెండు కూడా తెలుసుకునేది అనే అంశంలో సుఖ దుఃఖములు మీకు తెలుస్తూ ఉంటాయి తెలియబడేది అనే అంశంలో ఆత్మస్వరూపమునందే సుఖ దుఃఖములు ఉంటాయి కాబట్టి ఆత్మ సంసారి అది దీనికి సిద్ధాంతం యుగపద సంభవ ఆత్మని చూడండి ఒకే ఆత్మ ఒకే సమయం ఉన్నందు అదే కాలం ఉన్నందు అదే క్షణం క్షణమునందు విషయము విషయీ అకుట అసంభవం ఓ క్షణంలో విషయీలాగా ప్రవర్తించి ఆ క్షణం అయిపోయిన తర్వాత ఇంకో క్షణంలో అంటే మరో కాలం ముందు విషయము అగుట అలాగంటే ఏదైనా మీరు పెడితే పెట్టచ్చు తప్ప ఒకే కాలము నందు ఒకే క్షణము నందు అంటే చేస్తే ఆత్మ విషయము విషయమీ విషయీయత సంభవం ఇప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిషన్ ఏదైతే కలదో ఆత్మ సబ్జెక్టే తప్ప ఆబ్జెక్ట్ ఒకవేళ ఏదైనా కారణం చేత ఒకవేళ ఆత్మ ఆబ్జెక్ట్ అయిన సందర్భంలో అవను బట్ అభ్యుపగమ్య అయింది అనుకోండి అప్పుడు ఇంకా సబ్జెక్ట్ అవ్వదు అయితే సబ్జెక్ట్ అవుతుంది లేకపోతే ఆబ్జెక్ట్ అవుతుంది ఒకప్పుడు సబ్జెక్ట్ అయ్యి మరొకప్పుడు ఆబ్జెక్ట్ అయింది అని కూడా మీరు ఆలోచించేసి చేయొచ్చు సెకండ్ ఏకకాలం నందు సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అవుతుంది అన్నది అసంభవము సబ్జెక్ట్ అంటే విషయం ఆబ్జెక్ట్ అంటే విషయము కాబట్టి మీ సుఖ దుఃఖములు ఆత్మ సుఖ దుఃఖములు మనస్సు ముందు ఉన్నాయి ఆత్మస్వరూపములందు సుఖ దుఃఖములు లేవు అని తేల్చినప్పుడు సుఖదుఖముల మనస్సు ఆత్మయే సుఖదుఖములను తెలుసుకునేది ఆత్మయే ఒకేసారి అదే తెలుసుకునేది ఉంటుంది అదే తెలియబడే సుఖదుఖములు కూడా ఉంటుంది ఆ విధంగా సుఖదుఖములు ఆత్మధర్మములు అనే మాట పొసగడు యువకుల సంభవాలు తర్వాత ఆత్మని అంశానుపత్తే ఇది కూడా నేను చూసినట్టున్నాము జస్ట్ ఒక అంశం ఆత్మయందరి ఒక అంశం విషయి తెలుసుకునేది ఇంకొక అంశము విషయము తెలియబడేది తెలియబడేది అనే అంశంలో సుఖ దుఃఖములు ఉంటాయి తెలుసుకునేది అనే అంశంలో సుఖ దుఃఖములు ఉండవు తెలుసుకుంటే ఉంటుంది కాబట్టి తెలుసుకునేది ఆత్మయే ఒక అంశంలో ఇంకొక ఇంకొక అంశంలో సుఖ దుఃఖములు కలది కూడా ఆత్మయే కాబట్టి ఆ విధంగా సుఖ దుఃఖములు ఆత్మ యొక్క ధర్మములు అవుతాయి అనే అనే మాట కూడా పుస్తకం ఎందుకు పుస్తకం అంటే ఆత్మ ఆత్మ ఎందుకు అంశములు ఉండదు దేహములందు అంశములు ఉంటాయి దేహంలో మొత్తం దేహంతో ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఒక అంశంలో వ్యాధి ఉండొచ్చు మిగతా దేహంతో ఆరోగ్యంగా ఉంటుంది ఆ అంశంలో వ్యాధి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అంశానికి శిక్ష ట్రీట్మెంట్ ఇస్తారు ఒకప్పుడు కాలుని పోసేస్తారు కాలు తీసేస్తారు ఈ డయాబెటీస్ సిచ్యువేషన్స్ లో యాంప్లిటేషన్ చేస్తారు ఎందుకు చేయాల్సి వచ్చింది దేహంతా ఆరోగ్యంగా ఉంది కేవలము ఒక ముక్క మాత్రమే అనారోగ్యంగా ఉంది ఆ ముక్కను తీసేస్తే మిగిలిన అని మనం రక్షించగలుగుతాము ఇటువంటి పరిస్థితి అంశం ఉన్న సందర్భంలో కుదురుతుంది ఆత్మస్వరూపంలో అంశం లేదు కాబట్టి ఒక అంశ తెలుసుకునే ధర్మము ఇంకొక అంశ ఎందు తెలియబడే ధర్మము ఉంటుందని తద్వారా ఆత్మ ఎందు సుఖ దుఃఖములు ఆత్మ ధర్మములుగా ఉంటాయని చెప్పుట పొందగలరు ఆత్మానాత్మను విషాగ్రాహకత్వం ప్రత్యుక్తం ఇది విజ్ఞాన భావం క్షణిక విజ్ఞాన భావం మదలో లాగా కవర్ సో ఈ మార్పులో ఏంటంటే విజ్ఞాన ఒక సిద్ధాంతం అంటే తెలుసుకోవడే విజ్ఞానమే తెలుగేపడే విజ్ఞానం అలా అంటే సిద్ధాంతం మార్చడట అనేది స్వతమో సంవేకియ పొము అన్నమాట దాని సమానకరిస్తుంటే ఇది చేసొతో తో తామలై పొంది కమతే ఇదరిక తీసొతో సమస్య ఎక్కడ వస్తుందంటే సుఖ దుఃఖముల యొక్క అధిష్టానం లోకస్ ఏమిటి మనస్సు మనస్సు సుఖ దుఃఖములు మనస్సు ఏంటే ఉంటాయి దానికి విజ్ఞానం ఉంటాయి మనస్సుకే విజ్ఞానం ఉంటాయి కాగ్నేటివ్ ఆపరేటర్ దానికి విజ్ఞానం దాని మీద సుఖ దుఃఖములు ఉంటాయి అయితే సుఖ దుఃఖములను తన ఎందుకు కలిగి ఉన్న విజ్ఞానం కంటే వ్యతిరేకంగా ఆత్మ చైతన్యం అనేది ఒకటి ఉంది అని వాళ్ళు అంగీకరించారు వాళ్ళ అనాత్మవాదు బుద్ధుడు అనాత్మవాది కాదు విజ్ఞానవాదులు అనాత్మవాదు కాబట్టి వాళ్ళకి తెలుసుకునేది ఆత్మ చైతన్యము వ్యతిరేకము డిస్టింక్ట్ అనే స్థితి వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి తెలుసుకునేది ఏది విజ్ఞానమే సుఖ కలిగి ఉన్నదేది విజ్ఞానం కాబట్టి అది విషయము విషయము కూడా ఒకే విజ్ఞానము అంటే ఏమైంది విజ్ఞానము తనకు తానే తెలుసుకుంటుంది తద్వారా సుఖ దుఃఖములు విజ్ఞానములు ఉన్నాయి కనుక వాటిని తెలుసుకునేది కూడా విజ్ఞానమే అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు విజ్ఞానస్తే గ్రాహ్య గ్రాహకత్వం విజ్ఞానము గ్రాహ్యమే విజ్ఞానము గ్రాహకం కూడా అనేటువంటి వాళ్ళ సిద్ధాంతం ఏది కలదో అది దాన్ని తిరస్కరించడం అనేది ప్రత్యక్షాన్మానుషయోశ్చ దుఃఖాత్మనో గుణగుణిత్వే నానుమానం ఇప్పుడు చూడండి ఆత్మ అనేది అనుమానగమ్యము సాంఖ్య సిద్ధాంతం సాంఖ్యులు ఏమన్నారంటే ఆత్మ అనేది అనుమానగమ్యము ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందంటే ఎలక్ట్రిసిటీ అనుమానగమ్యం ల్యాండ్ వెలుగుతోంది కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉన్నది దీపం వెలుగుతోంది కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉన్నది ఫ్యాన్ లేదు దీపం లేదు దాంట్లో ప్లగ్లో వేలు పెడితే షాక్ కొట్టింది కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉన్నది అని ఎలక్ట్రిసిటీ అన్నది ఎప్పుడూ అనుమానగమ్యమే అది ప్రత్యక్ష పోచడం కాదు ఏమంటే ఆత్మ కూడా తిరిగే ఆత్మ తిరిగే అనుమానగమ్యమే తప్ప ప్రత్యక్ష పోచడము కాదు సుఖ దుఃఖములు ప్రత్యక్షంగా గోచరం ప్రత్యక్షంగా అనుభవానికి వస్తూ ఉంటాయి సుఖ దుఃఖములు కాబట్టి ప్రత్యక్షము విషయము దుఃఖము దుఃఖం తెచ్చింది దుఃఖం తీసుకుంటే సుఖం కూడా తీసుకున్నట్టే సుఖం గురించి కంప్లైంట్ ఉండదు దుఃఖం గురించే కంప్లైంట్ ఉంటుంది కాబట్టి మీమాంసలో దుఃఖాన్ని ప్రధానంగా చెప్తూ ఉంటారు సో ప్రత్యక్ష విషయము దుఃఖము అనుమాన విషయము ప్రత్యక్ష విషయమైనటువంటి దుఃఖము అనుమాన విషయమైన ఆత్మకు గుణము గుణము లేక ధర్మము అంటే సుఖ దుఃఖంలో ఆత్మధర్మమే అని అని మీరు చెప్పడం అని వాళ్ళు చెప్పే ప్రయత్నం సుఖ దుఃఖములు ఆత్మధర్మములు ఎలాగి సుఖ దుఃఖములు ప్రత్యక్షంగా తెలుస్తున్నాయి ఆత్మ ప్రత్యక్ష గోచరము కాదు అనుమానగమ్యము కాబట్టి ప్రత్యక్ష గోచరమయ్యే సుఖ దుఃఖములకు అనుమాన విషయమైనటువంటి ఆత్మకు ధర్మ ధర్మి భావం అంటే ఇది దానికి ధర్మములు అది వీటిని తన ధర్మములుగా కలిగి అనే భావము మొసగదు గుణగుణి భావము అది మొసగదు గుణగుణిత్వే నా అనుమానం దీని మీద తెలుగులో చూస్తే దుఃఖము ప్రత్యక్ష విషయము అంటే ప్రత్యక్ష ప్రమాణంతో తెలిసేది ఆత్మ అనుమాన అనుమాన విషయము అనుకుందాము అనుకుందాము అలా అనుకోండి ప్రశ్నించాలి ఈ రెండింటికి గుణగుణ భావము అనగా గుణీయులు ఆత్మకు దుఃఖము గుణము అవుతుందా ఈ గుణగుణ భావము అది ప్రత్యక్షం కాదు ఇప్పుడు అనుమాన విషయము ఆత్మకు ప్రత్యక్ష విషయమైనటువంటి దుఃఖము గుణము అనేది మీ కంటి కనపడేది కాదు ఇది ఘోర ప్రత్యక్ష విషయము చల్లదనము ప్రత్యక్ష విషయము కాబట్టి చెల్లని గోడ అనే గుణగుని భావము కూడా ప్రత్యక్ష విషయమే అవుతుంది కానీ ఇక్కడ సమస్య ఏంటంటే దుఃఖమేమో ప్రత్యక్ష విషయము ఆత్మ అనుమాన విషయము ప్రత్యక్ష విషయమైన దుఃఖము హనుమాన్ విషయమైన ఆత్మకు ధర్మము అని చెప్పడానికి ఎలా చెప్తాం ప్రత్యక్షాన్ని బట్టి చెప్తావా అనుమానాన్ని బట్టి చెప్తావా ఇప్పుడు తెల్లదనము గోడకు ధర్మము అని ఎలా చెప్తారు ప్రత్యక్షాన్ని బట్టి చెప్తారు నిప్పు పర్వతమునకు ధర్మము అని ఎలా చెప్తారు అనుమానాన్ని బట్టి చెప్తారు అదేవిధంగా ఆత్మకు దుఃఖము ధర్మము అని దేని బట్టి చెప్తాము అనుమానాన్ని బట్టి చెప్పాలి ప్రత్యక్షాన్ని బట్టి చెప్పడానికి మీరు లేదు అనుమానాన్ని బట్టి చెప్పాలి అనుమాన దాని మీద మీమాంస చేసుకున్నారు సో గుణగుణిభావమును అనుమానించే నిర్ధారించుట సంభవము కాదు ఎలా నిర్ధారిస్తారు ప్రత్యక్షమయ్యే దుఃఖము అనుమాన విషయముకు ఆత్మకు ధర్మము అని ప్రత్యక్షంగా నిర్ధారించడం సంభవమే కాదు అనుమానము చేత నిర్ధారిస్తాము అంటే అది కూడా సంభవము కాదు దాని మీద ఎందుకంటే విభిన్నములు జ్ఞానములను విషయములను రెండింటి మధ్య గుణగుణి భావము సంభవము కాదు ఇప్పుడు గుణగుణి భావము సంభవము కావాలంటే ఏకప్రత్యయం అయి ఉండాలి అది ఒకే కాంబినేషన్ అయి ఉండాలి ఒకే కాంబినేషన్ అయితే ఇప్పుడు తెల్లని గోడ అన్నప్పుడు ఒకే కాంబినేషన్ లో తెల్లని తెల్లదనము గోడ అనే రెండు ధర్మ రెండు కూడా ఒకే కాంబినేషన్ లో విషయములు అవుతాయి కాబట్టి వాటికి పరస్పరము గుణగుణ భావం ఉంటుంది ఇక్కడ సుఖ దుఃఖములేమో ప్రత్యక్ష గోచరం ఆత్మ అనుమాన గోచరం సుఖ దుఃఖముల అనుభవానికి వచ్చినప్పుడు ఆత్మ ఉండదు ఆత్మ విస్మృతి ఉంటుంది ఆత్మనిష్టం ఉన్నప్పుడు సుఖ దుఃఖముల అనుభవానికి రావు దుఃఖాలు అనుభవానికి రావు ఆత్మవిషయంతో మీకు ఎప్పుడైనా దుఃఖం అనుభవానికి వచ్చిందనుకోండి దుఃఖం చేత పీడింపబడుతూ ఉన్నారనుకోండి అప్పుడు మీరు ఆ దుఃఖము దాని హేతువులు వాటి గురించి అలాగా బ్రేక్ లేకుండా సంకల్పిస్తూ కూర్చుంటే ఆ దుఃఖము మరింత జటిలమైపోతుంది అంటే ఏం చేయాలి ఆ సమయంలో ఎక్కడో కూర్చుని మూల కూర్చుని నిటాలుగా కూర్చుని తన స్వరూపంలో నిలిచి ఉంటాడు తన ఎందుకు తాను నిలిచి ఉంటాడు ఎంత మెడిటేషన్ అని అంటారు ధ్యానం ఎప్పుడైతే తన ఎందుకు తాను నిలిచి ఉంటాడో అప్పుడు దుఃఖం అనుభవానికి రాదు దుఃఖం అనుభవానికి వచ్చేటప్పుడు తన యొక్క స్వరూపము విస్మృతమవుతుంది మరుగున పడిపోతుంది కాబట్టి ఆ విధంగా తాను తానుగా ఉన్నప్పుడు దుఃఖం లేదు దుఃఖం అనుభవానికి వచ్చినప్పుడు తాను విస్మరింపబడుతున్నాడు అటువంటిది ఆ దుఃఖములకు ఈ తను తనకు మధ్యలో గుణమునే భావం అనేది ఏ విధంగా పోసుకుంటుంది ఎప్పటికీ పోస్తుంది తర్వాత ఒకే విజ్ఞానంలో రెండు అంశములు ఉన్నప్పుడు మాత్రమే గుణముని భావము పొందుతుంది ఇప్పుడు పర్వతం బంధిమాన్ ధూమాత్ ఆ విజ్ఞానంలో పర్వతము అంశమే ధూమము అంశమే కాబట్టి ఒకే విజ్ఞానంలో పర్వతము ధూమము ఉన్నాయి కనుక దాన్ని బట్టి అనుమా అనుమానం చేసి పర్వతం నుండి బంధిమత్వాన్ని మనం అనుమానం చేస్తాం కాబట్టి ఏకప్రత్యయ విషయం అవుతూ ఉండాలి ఎప్పుడు కూడా నేను దుఃఖము అనేది ఏకప్రత్యయ విషయములు కావు దుఃఖం ఉన్నప్పుడు నేను ఉండదు నేను ఉన్నప్పుడు దుఃఖం దాన్ని గమనించాలి అంచేతనే సంసారంలో ఈ విచారం ఏమీ లేకుండా ఈ విచారణ ఆలోచిస్తుంది సామాన్య కాలంగా చూస్తే ఏదో టెక్నికల్ గా డిస్కస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది దీనికి ఒక పదం ఉన్నది సెమాంటిక్స్ అంటారు సెమాంటిక్స్ అంటే దాని మీద పాండిత్య ప్రకాశం నుంచి దాన్ని సాగదీయడం ఫేస్ బిల్డింగ్ అన్నట్టుగా దాన్ని సాగదీయడం టెక్నికల్ గా ఎకడమిక్ గా దాన్ని సాగి ఎకడమిక్ గా అర్థం ఉంటుంది ఇట్ ఆల్ ఎకడమిక్ డిస్కషన్ అంటే అర్థం ఏంటో చూస్తున్నాను ఇట్స్ పాయింట్లెస్ డిస్కషన్ అని అర్థం దీన్ని మీరు ఆ విధంగా అనుకోవడం ఎందుకంటే సుఖ దుఃఖానుభవం అనేది మానవులకు జీవితంలో ఎప్పుడూ ఉండేటువంటి అనుభవం ఆ అనుభవానికి నాకు మధ్యలో చిన్న గ్యాప్ కనుక నిర్మాణమైనట్లయితే యూ హ్యావ్ కాంకరెంట్ తీసుకున్నాయి కాబట్టి సుఖ దుఃఖములు నా ధర్మములు అని మామూలుగా లోకంలో ప్రతివాడు అనుకునేటువంటి ప్రతివాడు అంటే విద్యావంతులు కూడా అలాగే అనుకుంటారు వాళ్ళు వేదార్థం చదువుకున్న వాళ్ళైతే పర్వాలేదు కానీ లేకపోతే విద్యావంతులు కూడా నా ప్రారంభం బాగులేదు నాకు దుఃఖం వచ్చింది అని ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ కూర్చుంటారు ఈ దుఃఖం వచ్చింది అని మీరు నిశ్చయం చేసుకుంటే దుఃఖమే ఉంది నాకు దుఃఖము వచ్చినదా నేను తెలుసుకుంటున్నాను తెలియబడే మనస్సు నుండి ఈ దుఃఖము అనుభవం తెలియబడుతూ ఉన్నది దుఃఖము విషయము నేను విషయమి అని మీరు ఆ స్పేస్ ఆ గ్యాప్ ని కనుక మీరు డిస్కవర్ చేయగలిగితే మీరు సంసార దుఃఖాన్ని జయం చేసినట్టే లోకంలో జనులు ఎలా ఉంటారంటే స్పేస్ ఔటర్ స్పేస్ కోసమని చాలా పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంటారు అవుటర్ స్పేస్ ఇప్పుడు మీరు ప్రయాణం చేయాలనుకోండి సన్నటి సీట్ ఉన్న బస్సు కంటే కొంచెం విశాలమైన సీట్ ఉన్న బస్సు అయితే దాని మీద టికెట్ కొనుక్కుని వెళ్తారు రైళ్లలో కూడా త్రీ టైర్కి త్రీ టూ టైర్కి తేడా ఏమిటి ఒకే స్థానంలో ఇద్దరు ఉన్న చోట ముగ్గురు ఉన్నట్లయితే కొంత ఇరుకు కాబట్టి ఆ కొంచెం ఎక్కువ స్పేస్ టూ టైంలో కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది టూ టైంలో కూర్చున్నప్పుడు ఇలా మెడ ఉంచి కూర్చోక్కర్లేదు ఇలా ఎందుకంటే పైన పెట్టాలి అదే త్రీ టైర్ అనుకోండి మీరు లోపల మెడ ఎలా ఉంచి పెట్టాల్సి ఉంటుంది స్పేస్ తక్కువ ఉంటుంది అవుటర్ స్పేస్ మీద జనులకు చాలా శ్రద్ధ ఉంటుంది అంచేతనే టూ టైర్ కొనుక్కుంటారు త్రీ టైర్ కొద్దిగా డబ్బులు ఉన్నట్లయితే అలాగే ఇల్లు కట్టుకున్నప్పుడు టూ బెడ్రూమ్ కావాలా వన్ బెడ్రూమ్ కావాలా త్రీ బెడ్రూమ్ కావాలా అంటే ఎవడో నాలాంటి పాతకాలపు మనిషి అంటే అంత సోఫిస్టికేషన్ లేనటువంటి వాడు వాళ్ళు టూ బెడ్రూమ్తో సరిపెట్టుకున్నామని అనుకుంటాడు కానీ మీరు ఆధునికులు అలా అనుకోండి వాళ్ళు వాళ్ళు అంటే three bedroom four bedroom five bedroom అలా ఆలోచిస్తారు రూమ్ సైజ్ ఎంత ఉండాలి అంటే అలాంటి కూడా టెన్ ఇంటూ ట్వెల్వ్ ఉంటే బాగానే ఉంటుందని అనుకోవచ్చు నేను నారాయణను అలా అనుకునేవాడు లోకల్లో ఎవరో అలా అనుకోవచ్చు అది ఎవరు ఫిఫ్టీన్ బై ట్వంటీ పెట్టండి బాగా వైశాల్యం కావాలి చోటు ఎక్కువ కావాలి ఇది ఒకటి మానవుల యొక్క స్వభావం కాకుండా ఔటర్ స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం అదంతా స్పేస్ అలా ఖాళీగా పడింది అసలు ఏమిటది దీన్ని ఏదైనా మనకు ఉపయోగపడుతుందా అక్కడికి మనం వెళ్తే ఎలా ఉంటుంది అని అవుటర్ స్పేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం దాంట్లో టెక్నాలజీ అది కూడా బాగా డెవలప్ అవుతుంది ఒక క్వెస్ట్ ఒక అన్వేషణ అవుటర్ స్పేస్ అన్వేషణ చేస్తూ ఉంటాం సైంటిఫిక్ క్వెస్ట్ అలా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనము మానవ మానవ జాతిగా ఒక మానవ జాతిగా మన పరిస్థితిని చూసుకుంటే మనం ఔటర్ స్పేస్ ని ఒక రకంగా కాంకర్ చేసినట్టు చెప్పవచ్చు అట్లీస్ట్ ఆ దిశలో చాలా పెద్ద వికాసాన్ని మానవులు సాధించినారు చాలా విశాలమైన గృహంలో నివసిస్తాడు విశాలమైనటువంటి వాహనాలను నడుపుతూ ఉంటాడు పెద్ద పెద్ద కార్లు నడుపుతాడు అమెరికాలో చోట్ల చిన్న కార్లు నడపడం బుల్లి కారు కుదరదు పెద్ద కారు కావాలి బుల్లి కారు ఉన్నాయనే పాఠాలు చాలా పాతకాలకు పాఠాలు చాలా పెద్ద పెద్ద కార్లు ఉంటాయి వెరీ స్పేషియస్ కార్స్ కావాలి కాబట్టి ఆ విధంగా వికాసాన్ని మానవుడు బాహ్యమునందుని స్పేస్ విషయంలో మానవుడు గొప్ప వికాసాన్ని సాధించినాడు అవుట్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కూడా చాలా గొప్పగా మంచిగా చేస్తున్నారు కానీ ఇన్నర్ స్పేస్ విషయంలో మన మానవ జాతీయులు అసలు ఏ రకమైన వికాసము లేదు ఇన్నర్ క్వెస్ట్ ఇన్నర్ సిచ్యువేషన్ ఒకటి ఉండాలి ఆ ఇన్నర్ క్వెస్ట్ ఇన్నర్ కాన్షియస్నెస్ యొక్క క్వెస్ట్ ఆ అన్వేషణ మనిషి చేయడు అన్వేషణ చేయడు దాంతో ఏమైపోతుంది కాన్షియస్నెస్ లో ఏ వికాసము ఉండదు ఔటర్ గా అంత విస్తృతమైన వికాసము ఉన్నప్పటికీ నందు అసలు ఏమి వికాసం ఉండదు అంటే మనిషి చాలా స్వార్థపరుడుగా సెల్ఫిష్గా ఉండిపోతాడు ప్రతి వాడికి కూడా ఒక స్టోరీ ఉంటుంది వాడు ఒక స్టోరీ ఒక స్టోరీలో వాడు వాడు తిరుగు దాంట్లోనే గురువు కొంచెం కొట్టుకుంటూ ఉంటాడు ఆ పర్సనల్ స్టోరీ ఉంటుంది ప్రతి వాడిలో పర్సనల్ స్టోరీ ఉంటుంది వాడి కాన్షియస్నెస్ యొక్క మూవ్మెంట్ ఉంటుంది చలనం స్పందన అదే అది ఎంటైర్లీ ఆ స్టోరీతోనే నిండి ఉంటుంది ఇంతసేపు నేను నా ఇల్లు నా వర్తి నా భార్య నా సంతానము నా బ్యాంక్ అకౌంట్ నా సుఖము నా దుఃఖము అని ఈ విధంగా అలాగే చాలా రెస్ట్రిక్టెడ్ గా ఆ పర్సనల్ స్టోరీ అంట మొత్తం కాన్షియస్నెస్ అంతా కూడా ఆ పర్సనల్ స్టోరీకి పరిమితమైపోయి ఉంటుంది దాంట్లో ఎవరిపోతుందంటే ఆ కాన్షియస్నెస్ లో స్పేస్ ఉండదు ఉన్న స్పేస్ ఉండదు ఆ ఇన్నర్ స్పేస్ లేకపోయేప్పటికీ సుఖం వచ్చిందనుకోండి నేను సుఖము విషయము విషయి ఆ స్పేస్ లేదు ఆ స్పేస్ మీరు డెవలప్ చేసుకుంటే వస్తుంది మరి డెవలప్ చేసుకోవాలి డెవలప్ చేయాలంటే సత్సంగము శాస్త్రం యొక్క శ్రవణము నిధిధ్యాసనము మెడిటేషన్ ఇలాంటి మెడిటేషన్ అంటే ఒక తెలుసు అసలు మెడిటేషన్ యొక్క విశిష్టత మీరు ఎప్పుడైనా గమనించారా లో మీరు మెడిటేషన్ చేసిన సమయం ఐదు నిమిషాలు కావచ్చు పది నిమిషాలు కావచ్చు ఈ పది నిమిషాల్లో ఏమవుతుందో తెలిసిన మీరు మీ పర్సనల్ స్టోరీకి అతీతంగా ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ beyond your personal story that is meditation meditation లో you are not the person of the personal story you are not the person you are what you of what are you అన్నది డిఫైన్ చేయడం అక్కర్లేదు అవసరం లేదు but certainly you are not the person of the personal story then for meditation is a free transportation free transport out of your own personal story దాంతో మీకు ఫ్రీడమ్ వస్తుంది మీ పర్సనల్ స్టోరీలో ఫ్రీడమ్ ఉండదు అక్కడ ఏమీ ఫ్రీడమ్ ఉండదు దాన్ని you transport your self out of your personal story there is a freedom కి మరో పేరు స్పేస్ ఇన్నర్ స్పేస్ అంటే ఇన్నర్ ఫ్రీడమ్ అనమాట ఇప్పుడు కూడా ఫ్రీడమ్ అండ్ స్పేస్ మీకు మీకు అవుటర్ ఫ్రీడమ్ కావాలంటే ఏం చేయాలి అవుటర్ స్పేస్ నిర్మాణం చేసుకోవాల్సి అదే ఇన్నర్ ఫ్రీడమ్ కావాలంటే ఇన్నర్ స్పేస్ నిర్మాణం చేయాలి అయితే చిత్రం ఏంటంటే ఇన్నర్ స్పేస్ ఉంది అది మీరు తెలుసుకుంటే సరిపోతుంది that is how you create the inner space inner space అన్నది కాగ్నేటివ్ స్పేస్ ఇట్ ఈస్ అది విజ్ఞాన రూపంగా ఉంటుంది ఆ స్పేస్ మీరు తెలుసుకున్నట్లే తెలుసుకుంటే ఉంది తెలుసుకోకపోతే విజ్ఞానం చేత ఉన్నది అజ్ఞానంతో లేదు ఆ స్పేస్ గురించి పెద్ద మీమాంస ఈ మీమాంస ఎంత ప్రధానమైనదో చెప్పడానికి నాకు మాటలు చాలవు ఈ మీమాంసని బాగా ఎవరైతే అనుభవాన్ని తెచ్చుకుంటాడో వాళ్ళు శంకరులు మొదలైన వాళ్ళు అత్యంత సహజంగా చెప్తారు శంకరులు ఎంత సహజంగా చెప్తారంటే చాలా నార్మల్ గా చెప్పేస్తారు ఏమని దుఃఖంగా ఉండేది దుఃఖానికి నీకు సంబంధం ఏంటి దుఃఖం మనోధర్మం కదా నువ్వు వైద్యులు వరి అబౌట్ వైద్యులు చేతి పనులు వచ్చాయి అది మీ మీద ఎందుకు ఆలోచించుకుంటారు దుఃఖము మనోధర్మము మీ స్వరూపంలో భాగం కాకది మనస్సులో దుఃఖం ఉన్నది నేను నేనే మనస్సులో దుఃఖము కలదు ఇది మనస్సు అటువంటిప్పుడు మరియు కంప్లైంట్ కూడా దుఃఖం అని శంకరుడు ఆయన భాష్యాలో అత్యంత అవలోకగా ఆ మాట చెప్తారు ఆయన చెప్పి ఆ వాక్య రచనలు చూస్తే తెలిసి ఏమని తెలుస్తుందంటే అంటే సంస్కృత భాషలో పటిమ బలవారికి ఏం తెలుస్తూ ఉంటుందంటే అదే ఈయన హృదయంలో ఎంత స్పేస్ ఉందిరా అని తెలుస్తూ ఉంటుంది ఆయనకి ఎంత స్పేస్ ఉంటుంది tremendous inner deafness of consciousness వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటంటే ట్రెమెండస్ ఇన్నర్ స్పేస్ ఎంత ఇన్నర్ స్పేస్ అంటే so much freedom inner inner space ఇప్పుడు మీరు ఆలోచించండి ఉపకారికి ఉపకారము అది అపకారికి ఉపకారము నపమన్నక సేయువాడు నేర్పడి సుమతే రెండో సాము పైహాపు ఉపకారికి ఉపకారము సేయుట గొప్ప విషయం కాదు అపకారి ఎవరో ఒకరు అపకారం చేస్తారు వాడిని మీరు పనిగట్టుకుని ఉపకారం చేశారంటే చాలా ప్రేమగా ఉపకారం చేయగలిగారంటే మీ లోపల ఎంత స్పేస్ ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారు లేదు tremendous love or help the one who has harm అది మహాత్మ యొక్క ఆ కాన్షియస్నెస్ ఆవిడ కాబట్టి ఎక్స్ప్రెస్ సో కాబట్టి జనరల్ ఏమవుతున్నారంటే చూడలేదు నువ్వు అర్థం చేసుకోవాలి గుణము గుణం అంటే దుఃఖం అనే గుణము లేక ధర్మము అది మనస్సుకి చెందిన ధర్మమే తప్ప ఆత్మస్వరూపానికి అది ఎన్నడూ సంక్రమించదు ఆ స్పేస్ ఉంది నువ్వు ఆ స్పేస్ ని తెలుసుకో నువ్వు ఆమె ప్రత్యక్షంగా తెలుసుకునేది ఎలాగా లేదు ఎందుకంటే ఆత్మ ప్రత్యక్ష గోచరము కాదు కనుక అనుమానం చేతను ప్రత్యక్ష గోచరమైన దుఃఖము అనుమాన విషయమైన ఆత్మయందు గలదు అని నువ్వు అనుమాన చేతను సాధింపబోయినట్లయితే అది కూడా సంభవము కాదు